నాలుగు వందల ముప్పై నాలుగవ సంకీర్తన ఎట్టయినా గవకపోదు ఎనెంత చేసినాను ఇట్టే నీకు శరణంటి ఇది ఏ తెరగు చేకొనినే మొక్కగాను చేతులు కోయగరాదు ఆకడ తప్పుకు తగిన ఆజ్ఞ మానరాదు కైకొని అపరాధాలే కావించితి ఎన్నైనా ఈ కడనీ శరణంటిని ఇకనో తెరగు చిక్కి దైన్యపడగాను చలగి ఖండించరాదు చక్కగా నా ద్రోహాలు సైరించరాదు అక్కడ చూచిన శరణాగత బిరుదు నీకు ఇక్కడ నీ శరణంటి ఇకనో తెరగు సేవసేయుచుండగాను జీతము మాను పరాదు ఈ విధి ఆనదోసితే ఇందుకోరాదు దేవుడ నిన్ను కొలిచి తెగి కర్మాలుడిగితి ఈవల శ్రీ వెంకటేశ ఇకనో తెరగు